అర్జునం భీతముపలభ్య ఉపసంహృత్య విశ్వరూపम् ప్రియవచనేన ఆశ్వాసయన్ శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదన్ రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం మయా ప్రసన్నేన ప్రసాదో నామ త్వయి అనుగ్రహబుద్ధి తద్వతా ప్రసన్నేన మయా తవ హే అర్జున ఇదం పదం రూపం విశ్వరూపం దర్శితం ఆత్మయోగాత్ ఆత్మన ఐశ్వర్యస్య సామర్థ్యాత్ तेजोमयम् तेजः प्रायम् विश्वम् समस्तम् अनन्तम् अन्तरहितम् आदौ भवम् आद्यम् यत् रूपम् मे मम त्वदन्येन त्वत्तः अन्येन केनचित् न दृष्टपूर्वम्